ఏడవ అధ్యాయము మతముల లక్షణం మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరుపరచుకొని బహుగతులను కలహింతురు అట్టి గతి నీకేమిటికి చపలత చెందే స్థితి నీకేమిటికి ప్రతిలేని బట బయలుండూచి సంతతము లేనెరుక లేదని నమ్ముమిక వారి గతి నీకేమిటికి చపలత చెందే స్థితి నీకేమిటికీ